श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन दशमा त्वन्तहितबोधनो ब्रह्मादिदेवतलको ऋषुलको प्रभो బుద్ధియును జ్ఞానంబును పొడమిలో సత్యంబు శమముదమము తపముదానము అహింసయు తత్వమును సుఖ దుఃఖములు క్షమయును यसमो अपस् यसं मोनो तुष्टियो సంఘంబులకు నెల్లను నేనే కారణమర్జున నిజమది నీ మదిని నమ్ముమోయి నన్ను గుల్చెడు వారికి నాయందు భక్తి కలిగిన వారికి నన్ను చేరుడు జ్ఞానము ఇచ్చును నాలోన చేర్చుకుందు నీవు చెప్పినదంతయో నిజమని నమ్మినాడను అచ్యుత నీ మహావైభవంబో నీ శక్తి ఎరుగజాలరుయవు జ్యోతులకు జ్యోతి అగుచు వెలుగొందు సూర్య భగవానుడేను సర్వవేదంబులందు సామమును నన్నుగా తెలియమాయీ దేవగణములయందున ఉండెడు దేవేంద్రుడను నే Um. తులయందు స్కందుడను సైన్యాధిపతిని నేను సరసులందున వెలయుదు ఫల్గుణ వరసాగరం బగుచును ఋషులయందించిచు జపయజ్ఞమయుంటిని స్థావరములందు నేను చక్కగా హిమవంతమయుంటిని వృక్షములయందు చూడవు అశ్వ ఘనమై వెలయుచుందు దేవర్షులందు నేను దేవర్షి నా చైశ్వరం భగుచును అర్జున కరులయందు వెలయుదు ఐరావతం బగుచును నా దివ్య మహిమ చేత నరులందు రాజునై వెలయుచుందో आयुधम्बुलयन्दुना वज्रमनु आयुधं बेनैतिनि धेनुबुलयन्दु नेनु श्रेष्ठमौ कामधेनुनैतिनी కారకులందునా స్మరుడనై వెలయుచుందును నిక్కము సర్పంబులందు నేను వాసుకి సర్పంబునైయుంటిని నాగులందు నారయగా అనంతుడన్ నాగమేనయ్యుంటిని జలదేవతల ఎందునా వరుణుడను జలదేవతను నేనెగా పితృదేవతలయందునా ఆర్యముడను పితృదేవతను నేను న్యాయ పరిపాలకులలో దక్షుడౌ యముడనేనయ్యుంటిని రాక్షసులయందు నేను ప్రహ్లాదుడను వేరపరగుచుందో గణితమునరించునట్టి వారిలో కాలమును నేనైతిని మృగములందున జోడగా సింహమను మృగరాజు నేనైతిని పక్షులందున జోడగా గరుడుండను పక్షిరాజును నేనెగా పావనము చేయునట్టు బట్టి వారిలో పవనుండనేనైతిగా శస్త్రధరులందు చూడ శ్రీరామ చంద్రుడను నేనైతిని జంతువులయందునా నక్రమను జలజంతువైయుంటిని నదులయందెన్న నేను శ్రేష్టమౌ జాహ్నవీ నదినైతిని సృష్టి స్థితి లయములకును జగతిలో सर्वे सुरुण्डनेनो विद्यलन्दिन्नो अध्यात्म विद्यनेनैयुन्दुनो वादिं सुवरियन्तु सत्यमौ వాదంబునేనిసువే అక్షరంబులయందునా ఆను అక్షరంబైయుంటిని సమాసములందు నేను ద్వంద్వమను సమాసమై ఎప్పుడూ అక్షయంబగు కాలమున్ అర్జున నేనే అయ్యుంటినోయి సర్వతో ముఖుడనైనా సాక్షియు బ్రహ్మంబు నేనైతిని లోకంబులన్నింటినీ పాలించు లోకేశుడను నేనయ్యా ముందుగల్గెడువానికి మూలంబు నేనే అయ్యుంటినోయే స్త్రీలయందలి కీర్తియు వాక్కును సిరియునేనే ఫల్గుణ ಸ್ಮೃತಿಯು ಮೇಧಯು ಕ್ಷಮಯುನು ಧೃತಿಯುನು ನೇನೆಗ ಕನುಗುಣಂಗ ಸಾಮಮುಲಯಂದು ಚೂಡ ಬೃಹತ್ತನು సామంబునేనైతిని అఖిల ఛందస్సులందు గాయత్రియను ఛందమయ్యుంటిని మాసములలో నిన్నగా మార్గశిర మాసంబునేనైతిని ఋతువులందించి చూడ వసంత ఋతువునై వెలయుచుందో ధరను మోసమ్ములందు జోదమ్ము నేనే అయి వెలయుచుందు తేజంబు గలవారిలో ఉన్నట్టు మట్టి తేజంబు నేను నిజము బలము గల వారిలోని బలమును నేనే అయి వెలయుచుందు యాదవుల ఎందు నేను అర్జునా వాసుదేవుడనైతిని పాండవులయందు నేను ఫల్గుణ అర్జునుడనైయుంటిని మునులలో నిన్నగాను ముఖ్యుడౌ వ్యాస భగవాను నేను కవులలో యోచింపగా శ్రేష్ఠుడో శుక్రుడను కవిని నేను శిక్షించు వారిలోనా ఉండేడు శిక్షణేనయ్యుందును రాజులందుండునట్టి ఆరాజనీతియును నేనే జగతి మరి రహస్యంబులందు ముందును మౌనంబు నేనయగుచూ జ్ఞానవంతులయందున ఉండెడు జ్ఞానంబునేని నిజము అంతంబు లేదు చూడ అర్జున నా దివ్య విభూతికి సంగ్రహంబుగ చెప్పితే చక్కగా నీవు నో వింటివోయి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః इति श्री सच्चिदानन्द परमहंसस्वामि प्रणीतम्बयिन गीतामृतमुन दशमाध्यायमु समाप्तमु। शान्तिः